తన గొప్ప ఎంచరేమో జనులని తలపోసి జన కృత కవితల్ వినడితారులు వినగోరీన విన కనా మనసు విరచు దుర్జనుడు విని వినిపించు వేట సజ్జనుడు కన వచ్చే ముంజేతి కంకణాలకు వేరే ఘన నిలువుటాము కావలేనా మనసు విరుచు దుర్జనుడు విని వినిపించు తన గొప్ప నెంచరేమో జనులని తలపోసి సాధుజన కృత కవితల్ వినడితరులు వినగోరిన విని కనరాదనుచు మనసు విరచు దుర్జనుడు విని వినిపించు వేట సజ్జనుడు కనవచ్చే ముంజేది కంకణాలకు వేరే ఘన నిలువుటద్దము కావలెనా మనసు విరచు ఉజ్జనుడు విని వినిపించు వేట్ట సజ్జనుడు ఇది పదవి పదే